కీర్తన సంఖ్య ఇరవై ఐదు ధనముగని మరి కదా ధనికుడౌట మొదల తను దానెరుగలేని తలపేటి తలపు మచ్చికల నిన్ను గొలిచి మరి కదా సుఖులౌట ఎచ్చోట నే వేల్పులెవ్వరైనా అచ్చుపడనటువంటి హరి నిన్ను గొలిచి నీ మెచ్చు వడయగలేని మేలేటి మేలు కందువగ నినుగులువగని కదా ఘనులౌట ఇందు నరుదుగ వేల్పులెందరైనా అందముగ పరదైవమని నిన్ను గనలేక గుందిబడి పొరలేటి కూడేటి కూడు వేసరక నిన్ను గొలిచి వెంకట నగేశ నీ దాసులై మరి కదా ధన్యులవుట వాసి వట్టము కొరకు వదలి దినముల చేత వాసిపోయిన వెనక పరము ఏడ పరము